యతః ఏవం అటః నియతం కురు కర్మ త్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణः నియతం నిత్యం యో యస్మిన్ కర్మణి అధికృతः ఫలాయ చ అశ్రుతం తత్ నియతం కర్మ తత్ కురుత్వం हे अर्जुन यतः कर्मज्ञायः अधिकतरम् फलतो हि यस्मात् अकर्मणः अकरणात् शरीरयात्रा शरीरस्थितिः अपि च तव न प्रसिद्ध्येत् प्रसिद्धिम् न गच्छेत् अकर्मणः అకరణాత్ అతో దృష్టः కర్మాకర్మణోః విశేషో లోకే